అందరికీ నమస్కారం వ్యాకరణ అధ్యయనానికి అందరికీ స్వాగతం మనం ఇప్పుడు చదువుకోబోతున్న పుస్తకం పేరు లఘు సిద్ధాంత కౌముది ముందు అసలు వ్యాకరణం అంటే ఏంటో తెలుసుకుందాం వ్యాకరణం ఏం చేస్తుంది అసలు వ్యాకరణం ఎందుకు అనే విషయాన్ని తెలుసుకుందాం దానికంటే ముందు భాష దానికి సంబంధించి కొన్ని విషయాల్ని నేర్చుకుందాం అంటే భాష అంటే అనేక రకాల భాషలు ప్రస్తుతం వ్యవహారంలో ఉన్నాయి ప్రాంతీయ భాషలు కావచ్చు జాతీయ భాషలు కావచ్చు ఇలా రకరకాలుగా భాషల వ్యవహారంలో ఉన్నాయి ప్రతి భాషకి సంబంధించి కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాలని గురించి తెలియచేసేది వ్యాకరణం వ్యాకరణం అంటే ఏంటి అంటే భాషకి సంబంధించిన నియమాలని తెలియచేసేది ఒకటి భాషలో ఉండే తప్పులను సరిచేస్తూ దాన్ని ఎప్పుడు సరిగా ఉండేలాగా నియమించేది వ్యాకరణం అయితే ఇది ఎలా చేస్తుంది అంటే ఇప్పుడు మామూలుగా మనం ఎన్నో వాక్యాలని పదాలని వాడుతూ ఉంటాం అయితే ఈ వాక్యాల్లోనూ పదాల్లోనూ పదా వాక్యాన్ని పదంగా విడగొట్టేసి పదాన్ని ఇంకా విడగొట్టేసి దానిలో ఇది ప్రత్యయం ఇది ప్రాతిపదికం అని తెలియచేస్తూ నియమాన్ని తెలియచేస్తూ ఉండడమే వ్యాకరణం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే వ్యాకరణము అంటే వాక్యాన్ని పదంగా విడగొట్టి ఆ పదంలో ప్రకృతి ప్రత్యయం అనే విధంగా విడగొట్టి వాటిని ఏ ఏ అర్థాలు ఉన్నాయి అంటే ప్రాతి ఈ మూలానికి ఏంటి అర్థం ఈ ప్రత్యయానికి ఏంటి అర్థం ఇలా తెలియచేసేది వ్యాకరణం ఉదాహరణకి మనం ఒకటి చూద్దాం ఎలా అయితే ఇప్పుడు మనం దాశరథి అని చెప్పండం దశరథ అనే శబ్దానికి అర్థం ఏంటి దశరథ మహారాజు అని దాశరథి అనే శబ్దానికి అర్థం ఏంటి రాముడు అని కదా అంటే దశరథ అనే శబ్దానికేమో దశరథుడు దాశరథి అంటేనేమో దశరథుని యొక్క కుమారుడు అనే అర్థం తీసుకుంటున్నాం అంటే ఇక్కడ ఏమైంది ఇప్పుడు దశరథ అనే శబ్దం నుండి కొంచెం మార్పు వచ్చింది దాశరథి ఈ మార్పుకే అర్థం మారిపోయింది ఇది ఎలా సంభవము అంటే అక్కడ వ్యాకరణం వచ్చి నియమం చెప్తుంది దశరథ అనేది ఇక్కడ మూలం ఇక్కడ ఈ అనేది ప్రత్యయం ఈ ఈకి సంతానము అనే అర్థంలో ఒక్కొక్కసారి దీన్ని వాడుతూ ఉంటాం కొన్ని ప్రాతి కొన్ని మూలాలకు అని చెప్తుంది అంటే ఇప్పుడు దశరథ అనేది మూలమైతే దానికి ఈ అనేది చేరిస్తే దాశరథి అని తయారైంది దీనికి దశరథుని యొక్క సంతానము అనే అర్థం వస్తుంది ఈ పనిని చేసేది వ్యాకరణం అంటే ఒక వాక్యం ఉండే దాని పదంగా ఆ పదాన్ని మళ్ళీ ప్రకృతి ప్రత్యయంగా విడగొట్టి ఈ మూలానికి ఇది అర్థం ఈ ప్రత్యయానికి ఇది అర్థం అని తెలియజేస్తుంది అన్నమాట అయితే ఎలా తెలియజేస్తుంది ఇది మూలము ఇది ప్రత్యయము ఈ ప్రత్యయానికి అర్థము అనే విషయాన్ని అది ఎట్లా చెప్తోంది వ్యాకరణ శాస్త్రం ఎలా తెలియజేస్తుంది అంటే వ్యాకరణం అంటే ఏంటో ఇప్పుడు అంటే వ్యాకరణం ఏం చేస్తుందో తెలుసుకుందాం ఇప్పటివరకు వ్యాకరణం ఏం చేస్తుంది వాక్యాన్ని పదంగా పదాన్ని ప్రకృతి ప్రత్యయాలుగా విడగొట్టి చూపిస్తుంది అయితే ఇది వ్యాకరణమైంది అసలు వ్యాకరణం అనే పదాన్ని దేనికి వాడతారు అంటే ఎక్కడైతే సూత్రము ఉదాహరణ ఈ రెండు ఉంటాయో దాన్ని వ్యాకరణం అని అంటారు వ్యాకరణం అంటే సూత్రము దానికి ఉదాహరణ సూత్రం అంటే నియమము నియమం దేనికి సంబంధించిన నియమం భాషకి సంబంధించిన నియమం నియమాలు మళ్ళీ చాలా రకాలు ఉన్నాయి ఇందులో భాషకి సంబంధించిన నియమాన్ని తెలియజేసేది దాని ఉదాహరణ పూర్వకంగా తెలియజేసేది వ్యాకరణం దీన్నే మహాభాష్యంలో లక్ష్య లక్షణే వ్యాకరణం అని పతంజలి చెప్తాడనమాట అయితే భాష అనేది ఇప్పుడు పుట్టిందా కాదు మరైతే వ్యాకరణం భాషతో పాటు వచ్చిందా వ్యాకరణం ముందే వచ్చిందా భాష ముందా వ్యాకరణం ముందా అంటే అప్పుడు మనకు సంశయం వస్తుంది భాష అనేది ముందు కదా అని భాష ముందుంటే అది నియమపూర్వకంగానే ఉండి ఉంటుంది కదా మరలాంటప్పుడు వ్యాకరణం ఎందుకు అంటే ఇప్పుడు మనం వ్యాకరణం ఎందుకు అనే విషయాన్ని తెలుసుకుంటున్నాం వ్యాకరణం ఎందుకు అంటే మామూలుగా భాష అనేది ఉంది కానీ ఆ భాషానికి కొన్ని భాషకు కొన్ని నియమాలని చేయడం అనేది ఎంతో అవసరం ఎందుకు అంటే నియమరహితంగా ఉంటే ఏది శోభించదు నియమరహితంగా లేకపోతే అది సార్వత్రికం కాదు అంటే ఇప్పుడు నేను సంస్కృతం మాట్లాడతాను లేదా నేను తెలుగు మాట్లాడుతున్నాను నేను మాట్లాడే తెలుగు వేరు ఇంకో ప్రాంతం వారు మాట్లాడే తెలుగు వేరు అయితే నేను మాట్లాడే తెలుగు వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు మాట్లాడేది నాకు అర్థం కాదు అలాంటప్పుడు ఏకసూత్రత్వం అనేది ఎలా సాధిస్తుంది సిద్ధిస్తుంది అసంభవం ఈ వ్యాకరణం వలన మొత్తం ఆ భాష మాట్లాడే ప్రాంతం అంతా ఒకటే విధంగా అంటే ఏక సూత్రబద్ధమై ఉంటుంది అంటే ఒకటే దారం కింద ఒకటే గొడుగు కిందకి వచ్చేసినట్లు అనమాట అది సార్వత్రికతని సర్వ సమానత్వాన్ని ఈ వ్యాకరణం అనేది సిద్ధింపజేస్తుంది ఎలా అంటే నియమాల ద్వారా అందుకని వ్యాకరణం ఎందుకు అంటే భాషని నియమించడం కోసం శబ్దాలని అనుశాసనం చేయడం కోసం శబ్దానికి ఒక క్రమశిక్షణాబద్ధంగా ఇది మన్ సరి అయిన శబ్దము ఇది సరి అయిన శబ్దం కాదు దీన్ని ఇలా ప్రయోగించాలి దీన్ని ఇలా ప్రయోగించకూడదు ఇలా ప్రయోగిస్తే సరైన అర్థం రాదు ఇలాంటి విషయాలను తెలియచేసేందుకు వ్యాకరణం అనేది అవసరము